నను మేము కని పుస్తకమును దీన్ని మీరు మొదమున విను మేము నను మీరలు కనుగొని వినిపించు మనుకా ఫల ఇతి మాట బోధను మేల్క కనాలే చోట ఘనులారా ఇటువంటి కళ பல்புடி கல இட்டி மாதனு மேல் கனலே